దుర్విజ్ఞేహాయం ప్రకృతాత్మా కిం త్వామేవ ఏకం ఉపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే కథం దుర్విజ్ఞేహాయమాత్మా ఇది ఆహ ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ ఆశ్చర్యవత్ ఆశ్చర్యం అదృష్టపూర్వం అద్భుతం అకస్మాద్దృశ్యమానం తేన తుల్యం ఆశ్చర్యవత్ ఆశ్చర్యం ఇవ ఏనం ఆత్మానం పశ్యతి కశ్చిత్ ఆశ్చర్యవత్ ఏనం వదతి తథా చ అన్యః ఆశ్చర్యవచ్చ ఏనం అన్య శృణోతి శ్రుత్వా దృష్ట్వా ఉక్వాపి ఏనం వేద నచయేవ కశ్చిత్ అథవా యహ అయం ఆత్మానం పశ్యతి స ఆశ్చర్యతుల్యో యో వదతి యశ్చ శృణోతి సహ అనేకసహస్రేషు కశ్చిదేవ భవతి అతో దుర్బోధ ఆత్మా ఇది అభిప్రాయः